కాబట్టి ఆ బ్లక్ పోవడానికి ఏం కావాలి విద్య కావాలి కాబట్టి ప్రత్యక్షాభాస ఆశ్రిత ప్రత్యక్షం వాడికి అంత వాడు కంటుతో చూశాడు అది కలిసిందే కాలు మడవ దగ్గర గీత ఆ కాపు పడింది దాని కూర కూర్చిన కాపు గీత మడవ దగ్గర పడింది విషం పైకి ఎక్కిందే నూట వస్తుంది ఎప్పుడైనా ఉంది ఇంతకంటే మీకు ప్రత్యక్షం కావాలి ఇంతకంటే ఇంతకంటే సాక్ష్యం కావాలా అర్థం లేదు ఇంత సాక్ష్యం కాదా ఇదంతా కూడా ప్రత్యక్షము ప్రమాణం కాదు అది ఆలోచన ఇది పామరుల యొక్క ప్రత్యక్షం ఇలా ఉంటుంది పామరుల యొక్క ప్రత్యక్షం ఇలా ఉంటుంది పామరుల పామరుల యొక్క ప్రత్యక్షానుభవములు అందుకంటే ఇప్పుడు వీడు సఫారీ సూట్ వేసుకుని పాటు జరిగి ఉంటుంది డయాబెటీస్ ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉంటుంది సఫారీ సూట్ వేసుకుని వీటికి వెళ్ళి అక్కడ బొబ్బేలో అన్ని తినొస్తాయి తినొచ్చి నేను సమాజంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని సంతోషపడతాను అది ప్రత్యక్షమా ప్రత్యక్షాభాస ప్రత్యక్షాభాస కదా దీనికి స్త్రీ చెప్పండి పురుషుడు చెప్పాను నేను అస్తమాన స్త్రీ అంటే బాగుంటుందని మరి ఇప్పుడు మా అమ్మాయి స్త్రీకి చెప్పండి ఉన్న ఆభరణాలన్నీ దొరికినాయి పట్టు చీరలు కట్టుకున్నాయి ఆ పట్టు చీరలు నడుస్తుంటే రెప రెప రెప లేకపోతే చెన చెన చెన సౌండ్యం చేసుకుంటూ ఆ పెళ్లికి వెళ్ళి అక్కడ వీళ్ళతోటి వాళ్ళతోటి ఆ కాకమ్మ కబుర్లు నాకు ఆడి వీళ్ళని వాళ్ళని తీసుకుని వాళ్ళు తన వాళ్ళ ఎట్లా తాము అక్కడ భోజనం ఆరు అనారోగ్యకరమైన భోజనం తిని రాత్రి రెండింటికి ఇంటికి వచ్చి మొన్నాడేమో నిద్ర లేక అనుకోండి అదంతా ప్రత్యక్షమా ప్రత్యక్ష భాష కాదు మేము చాలా సహకారం చేసినాము అనాలని కాదు అది ప్రత్యక్షమా ప్రత్యక్ష భాష కాదు ప్రత్యక్షమేం కాదు అంత కూడా ఫాల్స్ ప్రత్యక్షం అనే పేరుతో చలామణిలో ఉండే ఫాల్స్ దానిని ఆశ్రయించి ఉంటారు పాపకుడు పాపకుడు ఇక లోకాయకులను ఒకరు ఉన్నారు వీళ్ళు పండితులు వీళ్ళ పాటించేది ప్రత్యక్షమే ప్రమాణము సత్యము కంటికి ఏది కనబడుతుందో అదే సత్యము కంటికి కనబడడానికి సత్యము కాదు అని వాళ్ళు సిద్ధాంతం చేశారు తప్పు సిద్ధాంతం ఎందుకంటే ప్రాణము రై అంటే కనబడుతుందా ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉన్న హాస్పిటల్స్ డాక్టర్లు రీసెర్చ్ అంతా దేనికోసం ఆ ప్రాణాన్ని పరిరక్షించడం కోసమే ఆ ప్రాణానికి ప్రత్యక్షంగా కనపడేది కానీ మనస్సు అంటే కనపడుతుందా కనపడదు కానీ మనస్సు గురించి బోర్డు తెలుసు అదంతా అనుమాన ప్రమాణమే కాబట్టి కేవలం ప్రత్యక్ష ప్రమాణము అని పట్టుకుని ఉన్న లోకాయకులు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నిశ్చయములు నిర్ణయములు అవి కూడా క్షేత్రాభాష దూషితములే అవుతాయి పరిస్థితి అంటే మెటీరియలిస్ట్ వీళ్ళు అండ్ పామరులు పామరులకి లోకాయుధకులకి తేడా చూస్తుంది పామరులు పండితుల వలె పోసు కొట్టరు పోసు పెట్టరు అదే లోకాయుధకులు పండితుల యొక్క భాషను మాట్లాడుతూ వాళ్ళు ఉంటారు దీన్నే కొంచెం మామూలుగా ఏమన్నారంటే ఫిలాసఫైజింగ్ అండ్ యాడ్వర్స్ ఒక దోషాన్ని తీసుకుని దానికి ఫిలాసఫీ రంగు కులమడం ఫిలాసఫీ వేషం వేయడం సో కొత్త బొమ్మకి అలంకారాలు చేసినట్టు కొత్త బొమ్మకి అలంకారం చేస్తే మీరు పట్టు మీద కట్టి దానికి ఒళ్ళంతా బంగారం అడుగు వెళ్తే కొత్త బొమ్మ నిజమైన మనిషి అయిపోతుందా సో ఆ విధంగా పాములు లోకాలు వీళ్ళు పట్టుకునే ప్రత్యక్షము అది సత్యము కానీ కాదు అది ఆభాసయే వీళ్ళందరూ ఏమని నిశ్చయం చేసుకున్నారంటే ఈ దేహమే ఆత్మ అని ఒకడు నిశ్చయం చేశాడు సంఘాత ఈ దేహము దేహము ఒక్కటియా అనేకమా అనేకం ఇప్పుడు ఈ కారు నాది అని అంటే కారు నాది అన్నప్పుడు కారు అనేది ఒక ఐటమ్ ఉంటే అది నాది అని వీడదు కారు అనేది ఏమి చూపించము నేను ఒక ఫిలసాఫికల్ చేశాను నాకు దేని పెడితే దాన్ని పీకే శక్తి నేను ఆ కారు నాది అని వీడు అంటారు అనగానే నేను ఏం చేశాను సార్ ముందు చక్రం పీకి ఇది కాదా అని అడిగాను కాదు ఇంకో చక్రం పీకి ఇది కాదా మిగతా చక్రాలు పీకి ఇది కాదా కాదు చీరలు మీరు పీకి ఇది కాదా అడుగుతారు సీట్లు పీకేసి ఇది కాదా అడుగుతారు డోమ్ పీకి ఇది కాదా అడుగుతారు అక్కడికి ఇంజన్ మూడ పీకి ఇది పోనీ ఇదేమైనా కాదా అడుగుతారు ఛాసిస్ ఉంది అది కాదా అడుగుతారు మరి కాదేది ఎక్కడుంది కాదు కాదంతో ఏమీ లేదు సంఘాతమే ఇక్కడే వైరాయికులకు వేదాంతులకు పెద్ద ఈ అంశంలోనే బౌద్ధులు వేదాంతులు ఒకే మార్గాన్ని ఆశ్రయిస్తారు ఆ సిద్ధాంతం ఏంటంటే అవయవ విలక్షణమైన అవయవి లేదు అని బౌద్ధులు వేదాంతుల యొక్క సిద్ధాంతం వాళ్ళకి సమానమైన అవయవ విలక్షణమైన అవయవి కలదు అని నైయాయికుల యొక్క సిద్ధాంతం నైయాయిక సిద్ధాంతం తప్పదు అవయవ విలక్షణమైన అవయవి ఇదే లేదు కాబట్టి ఇక్కడ దేహము అనేది ఏమీ లేదు ఇప్పుడు కాలు దృష్టాంతం చెప్పానే కాలు అనేది ఏమీ లేదు కేవలము ఒక సంఘాతము కలదు అలాగే ఇక్కడ దేహం అనేది ఏమీ లేదు సంఘాతము మాత్రమే కాదు దీని మీద మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే అదే నువ్వు కారు ఏదో నువ్వు అన్నావు నువ్వు నడిచి వెళ్ళాలంటే బస్సు ఎక్కి వెళ్ళాలి ఆ కారు నాది అన్నవాడు కారు ఎక్కి వెళ్తారు తేడా ఉందా లేదా అని అంటాను అంటే నేనంటాను తేడా ఉందని నువ్వు అనుకుంటున్నావు మాసం ఆశ్రిత నేనేమంటానంటే తేడా లేదు పైగా నువ్వు అనుకుంటున్న తేడా అసలు కాలేజీకి వెళ్ళిన వాడు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది నడిచి వెళ్ళిన వాడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది తేడా ఉండదు అనవద్దు తర్వాత ఇంకో మాట ఈ కాలేజీకి వెళ్ళినా కూడా అది కాదు కాదు వాడు సంఘాతాన్ని ఎక్కి వెళ్ళాడే తప్ప కాదు ఎక్కి వెళ్ళలేదు ఎందుకని కాదు లేదు బాధ అనేది ఏమీ లేదు సంఘాతమే ఉన్నది అది ఆ సంఘాతమును కారణి భ్రమపడి అది నాది అని భ్రమపడి వారు ఉన్నారు వాస్తవంలో అది అది కాదు కాదు అది వాడిది కాదు రెండు తప్పే పామరులు అలా ఉంటారు కారింటి వెళ్ళడం తప్పు కాదు కారు ఒక వస్తువు అనుకోవడం తప్పు నాది అనుకోవడం కాబట్టి ఈ కారు దృష్టాంతం రాదు అరుదైన పాఠం కాదు కాదు పాఠం దేహం దేహము కాదు వంటిది శరీరం రథమే దీన్ని రథంతో పోల్చారు రథానికి చక్రాలు ఉంటాయి కాడి ఉంటుంది ఎవేమో ఉంటాయి రథాన్ని అలాగే గుణాలు ఉంటాయి అలాగే ఈ శరీరము రథం శరీరం రథం ఈ శరీరము దీన్ని కారు అనే ఒక సింగిల్ ఐటమ్ అని అనుకోవడం పొరపాటు నాది అనుకోవడం పొరపాటు వీళ్ళు నాది అని కూడా కాదు నేను అని అనుకుంటారు లోకాయుతులు పాపములు కూడా ఈ దేహమే ఆత్మ అని చెప్తారు చెప్తారు జగు అంటే కీర్తిస్తారు కూడా పాటలు పాడతారు కానీ ఊరంతా మైక్ పెట్టి ప్రచారం చేస్తారు ఇదేమనే ఆత్మ జగవు జగత్తు కీర్తిస్తారు ఒకసారి చెప్పి ఊరుకోరు మూడు సార్లు చెప్తారు ఆత్మ ఇంకా ఇంకా ఆది శత్వం ఉందా ఆది శత్వం ఉందా దేహమే శరీరమే శిథిలమైపోతూ ఉన్న శరీరమే ఆత్మను ఒకడన్నాడు దానికంటే కొంచెం సూక్ష్మమైన మనస్సు ఆత్మని ఇంకొకటి బుద్ధి ఆత్మని ఇంకొకటి అహంకారం ఆత్మని ఇంకొకటి కూటస్థ చైతన్యమే ఆత్మని ఇంకొకటి కూటస్థ చైతన్యము లేక సాక్షి చైతన్యము కూడా ఆత్మ కాదు ఇది రెండోది ఆత్మ నాట ఆత్మ ఆత్మ కూటస్థ చైతన్యం అంటే కేవలం దేహములకు పరిమితమై ఉండే చైతన్యం ఆత్మని కాదు ఇప్పుడు ఘటాకాశము యొక్క ఆత్మ ఏమిటి ఘట వెళ్తుందో అంత ఆకాశమా కాదు ఘటాకాశం యొక్క ఆత్మ సకల పరిచ్ఛేదములకు అతీతమైన మహాకాశము కాబట్టి కూటస్థ చైతన్యం ఆత్మ అనేది కూడా ఒక ఫైనల్ స్టెప్ ఇది రియలైజేషన్ సర్వాత్మ రియలైజేషన్ కూటస్థాత్మ రియలైజేషన్ కాదు కూటస్థాత్మ రియలైజేషన్ తో కలుగు ముందు లాస్ట్ స్టేజ్ సెల్ఫ్ రియలైజేషన్ సర్వాత్మయే కాబట్టి కూటస్థాత్మ అది ఆత్మ ఒకడు బుద్ధి ఆత్మని మరొకడు అహంకారమే ఆత్మని మరొకడు దేహమే ఆత్మని మరొకడు ఈ విధంగా ఈ వాదులు అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా తప్పు పామరులు కూడా అలాగే అనుకుంటారు పాములు మీరు చెప్పండి నేను ఈ మధ్యన ఆరోగ్యంగా లేను అన్నాడు ఆ నేమ్కి అర్థం ఏంటి శరీరం నేను ప్రతిరోజు బాగా వేగంగా నడుస్తున్నాము అన్నాడు దానికి అర్థం ఏంటి దేనికి అర్థం ఏంటి కాదు నేను వంట వండుతున్నాను అంటాడు దేనికి అర్థం ఏమిటి చేతులు నేను చూపు చూస్తున్నాను ఇవన్నీ చూస్తున్నాను అంటే నేను అర్థము వాళ్ళు నేను ఆస్వాదిస్తున్నాను అంటే నేనేదో చెప్పాలి నేను సుఖిస్తున్నాను దుఃఖిస్తున్నాను అంటే నేనేమైంది మనస్సు నేను తెలుసుకుంటున్నాను పండితుడను అంటే నేనేమైంది బుద్ధి నేను కర్తను భోక్తను అంటే నేనేమైంది అహంకారమైంది ఇంటికి ఏది నేను నేను వ్యవస్థ ఉండాలా ఖర్చుగా ఏది నేను అంటే ఒక ఆయన ఇప్పుడు ఇవేమీ నేను కాదండి ఫలానా సుబ్బమ్మ గారి భర్తను నేను అది ఖాయం అని చెప్పాడు అదే అదే నేనంటే అదే నేను పూజ స్వామీజీ గారి పూజ స్వామీజీ కాదు అది ఖాయం that is Is that the truth? Is that the meaning? No. కాబట్టి లౌకికులు ఎలా ఉంటారంటే వీళ్ళ ఆత్మ క్షణక్షణానికి మారిపోతూ వ్యవస్థ ఉన్నది వాటిల్లో ఒక వ్యవస్థ చేసి ఆర్గ్యుమెంట్ చేసేవాడు లోకాలు వాళ్ళు ఫిలాసఫర్స్ ఫాల్స్హుడ్ బేసిస్ వీళ్ళు పాపం ఈ విధంగా వీళ్ళు ఏది ఆత్మ కాదో అది ఆత్మ అని కీర్తిస్తూ తెలివి కావాలి మన వేదాంతంలో ఇది మా సిద్ధాంతము అని చెప్పి దానికంటే ఈ ఈ సిద్ధాంతం తప్పు అని చెప్పి గోడ ఎక్కువ ఉంది ఆ వేదాంతం సబ్జెక్ట్ అన్నాడు దాని లక్షణం అనుకుంటుంది సో ఇక్కడ అన్ని నో నో నో నోయే ఉంటాయి ఇమిగ్రేషన్ లో ఒక కాగితం ఇస్తుంది ఆ కాగితంలో ఆరు ప్రశ్నలు ఉంటాయి ఆరు ప్రశ్నలకి సమాధానం ఏమవుతుంది నోట్ ఇంజనీర్ ఈ వచ్చిన వాళ్ళు నోట్ ఆల్ అని ఒక కేటగిరీ వడేస్తాను ఎందుకంటే ఆరు సార్లు నో అని విసిగెత్తినప్పుడు నో కింద ఉంటుంది నో టు ఆల్ అది ప్రెస్ చేసేస్తే గొడవ ఉంటుంది వేదాంతం అలా ఉంటుంది కాబట్టి మీరు ఎవరికాయ ఎప్పుడు ఇలా ఉంటాడు ఇట్లా ఉంటాడని మీరు అలా అనుకోకూడదు వేదాంతం ఇలాగే ఉంటుందని అనుకోవాలి తప్ప ప్రత్యక్షాభాసం ప్రత్యక్షమనే హేత్వాభాసము అనగా తప్పు హేతువును ఆశ్రిత ఆశ్రయించిన లోకాయుత భౌతికవాదులు పామరాశ్చ అలగా జనము కూడా అలగా జనము అనొచ్చా పామల జనము కూడా చూడండి ఒక చోట ఏవేవో మాట ఏవేవో మాటలు ఏవో చెప్పారు ఏవో విషయాలు ఏవో ఎవరు వినేవాళ్ళు చెప్పారు అడగండి లేదు ప్రసంగాలు ఏవేవో చేశారు నన్ను అడిగారు ఎలా ఉన్నాయి ప్రసంగాలు అంటే నేలబారుగా ఉన్నాయి అంటే నా అభిప్రాయం ఆ చెప్పిన వ్యక్తులు తక్కువ ధనవంతులు బీదవాళ్లను తక్కువ కులం వాళ్ళను అలాంటివేమీ కాదు పేదవాళ్ళుగా ఉన్నారంటే నా అభిప్రాయం అలా అనుకున్నాను నేను అలా వాళ్ళకున్న సంపద ఏమిటి లేకపోతే వాళ్ళ ధనుగా లేక వాళ్ళ పెద్ద కులమా చిన్న కులమా అదేమీ నేను చూడలేదు అవన్నీ ఆ మాట నా మాటకి అర్థం నేను తప్పుగా తీసుకోండి నేలవారంటే వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు మెచ్చుకోదగ్గ పాయింట్ ఒక్కటి కూడా కనపడలేదు అంతా కూడా అల్పమైన విషయాలు కొద్దిగా భేదంగా లేకుండా చెప్పారు కనిపిస్తే దాంట్లో నోట్ చేసుకోవాల్సింది ఒకటి కూడా నాకు కనపడలేదు కనబడితే నేను తప్పకుండా లెక్చర్ తెలుసుకుంటాను విషయం చూస్తాను నేలబాడు అది బాగుంది వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమైనా విషయం ఉంటే మనం గ్రహిస్తాం కానీ ఏమీ లేకుండా ఉంటే గాలి భాగంగా దాన్ని పోగేసి చెప్తుంటే ఎందుకు గెలుస్తాను సో అలా ఉంటాను బాగుంది లోకాదికు వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారు కూటస్థాది శరీరాంత సంఘాతస్య కూటస్థ చైతన్యము అనగా సాక్షి చైతన్యము తో మొదలు పెట్టి శరీరముతో అంతమయ్యే సముదాయమునకు గట్టిగా చెప్తూ చెప్తారు మామూలుగా చెప్పరు గట్టిగా చెప్తారు కీర్తిస్తారు కూడా అంటే వీళ్ళకి విషయము తెలియలేదు అన్నది విషయం అర్థం కాలేదు విషయం తెలుసుకున్నవాడు అంత గట్టిగా చెప్పడం వాళ్ళు అడిగితే చెప్తారు అడగకపోతే వారి దాన్ని వాడుకుంటారు చెప్పింది కూడా మెల్లగా సౌమ్యంగా ఇస్తారు తప్ప ఊరికే కేకలు వేస్తూ చెప్పడం ఎక్కడైనా ఈ కేకలు వేస్తూ అలర్ట్ చేస్తూ చెప్తున్నాడంటే వాడి దగ్గర విషయం లేదు మనకి తెలుసుకోము జగము జగత్తు జగు గై నాకు గై గై ఐ అనే ధాతువుకి ఆ ఆదేశం వస్తుంది ఏమండి లక్ ఎలా ఉంటుంది గాయతి గాయతి గాయత గాయతి లిఫ్ట్ జగౌ గాత గాస్యతి గాయతు గాయత అగాత్ ఓకే గేయాత్ గాయాత్ నేను ఊరికి చెప్తున్నాను ఒకసారి చెక్ చేసుకోవాలి అగాసీలు అగాస్యలు కాదు కాదు ఒకసారి చెక్ చేయండి అవసరమైనది ఓకే కూటస్థాదిశరీరాంతసంఘాత్మతాంజు లోకాయతా పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రుతా తర్వాత శ్లోకం ఏంటి అణుర్మహాన్ మధ్యమో అదే కదా తర్వాత శ్లోకం ఇచ్చేవం శృతియుక్తి సమాశ్రయా ఇప్పుడు ఈ ఆత్మ విచారం ఆత్మ ఈ ఆత్మ అణుపరిమాణము గలదిగా అంటే కంటిలో నలుసు అంటారు ఆ కంటిలో నలుసు కంటే కూడా చిన్నది అణుపరిమాణము గలదిగా లేక మధ్యమ పరిమాణము గలదిగా అంటే మీ దేహం ఎంతుందో అంత మీరు five feet eight five five foot eight inches ఉన్నాడు అనుకోండి ఆత్మ ఎంత ఉంటుంది ఫైవ్ ఫుట్ ఎయిట్ ఇంచెస్ వీడు డెబ్బై కేజీలు ఉన్నాడు అనుకోండి ఆత్మ ఎంత ఉంటుంది డెబ్బై కేజీలు ఇది బాగా భోజనాలు అవి గట్టిగా చేసి ఎనభై కేజీలు అయ్యాడు అనుకోండి ఇప్పుడు ఆత్మ ఎంత అయింది ఎనభై కేజీలు దీన్ని ఏమంటారు ఆత్మ మధ్యమ పరిమాణము కలదు అదంటారు ఆత్మ పెద్ద పరిమాణము కలదు వ్యాపకమైన పరిమాణము గలదు అని ఎవరు అంటారు అని అంటారు దాన్ని ఏమంటారు విభు విభు పరిమాణం విభు అంటే వ్యాపారం అని మూడు సిద్ధాంతాలు ఇప్పుడు ఏది సత్యము ఆత్మ అంటే నేనండి ఆత్మ అంటే నేను నేను నేనంటే నేను ఎంత అంటే నేను డెబ్బై ఐదు కేజీలు నేను అని అనకూడదండి తప్పది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు డెబ్బై ఐదు కేజీలు ఉన్నారా లేదా ఓ రెండు కేజీలు ఏమో రెండో ఒకటో మూడో ఏదో ఏదైతే అది ఓకే ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్నారు తర్వాత క్రమంగా పెద్ద వయసు వచ్చేప్పటికి శిథిలమైంది అరవై కేజీలు కూడా ఎక్కువ పడిపోతారు కాబట్టి నేను అలాగే ఉంటుంది నేను గమనించడం లేదు నేనులో బుద్ధి ఉండదు హాసము ఉండదు నేను నేను లాగే ఉంటుంది కాబట్టి దేహం ఎంతో నేను అంతా అంటే తప్ప ఏందిగా అది ఎలా కరెక్ట్ అవుతుంది అయితే అదో సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసిన జైనుడు ముఖ్యంగా జైనుడు జైన సిద్ధాంతం అలా ఉంది వాళ్ళు ఆ పరిమాణం పరిణామం దాని దాని కొలత ఆత్మకి కొలతలు పెట్టారు అదే ఇప్పుడు దోమ దోమ పుట్టింది కాలం ఉండి పోయింది పునర్జన్మ అంగీకరిస్తారు అంగీకరిస్తారు పునర్జన్మ అంగీకరిస్తారు ఇప్పుడు ఈ దోమ పుట్టి గిట్టి ఏనుగుగా పుట్టిందనుకో ఆ కర్మ కర్మను బట్టి ఏనుగుగా పుట్టింది ఇప్పుడు మరి దోమంత ఆత్మ ఏనుగంత ఆత్మ ఎలా అయిపోయింది అంటే ఆత్మకి సంకోచం వ్యాకోచములు కాదు అని చెప్తారు ధ్యేయ సిద్ధాంతం ఆత్మలో అనేకము ఎందుకంటే బయట కదా అని వాళ్ళు చెప్తారు వాళ్ళ ఆత్మ ఉంటుంది మధ్యమ పరిమాణం కలిగి అంటే కోడి ఆత్మ కోడి అంత కుక్క ఆత్మ కుక్క అంత అని ఆ విధంగా వాళ్ళు చెప్తారు దీన్ని దీంట్లో ఉండే దోషాన్ని గుర్తించిన వాళ్ళు కొందరు ఆత్మ అణుపరిమాణాలు ఆత్మ కంటిలో నలుసు గంట కూడా చిన్నది అను అణు అంటే దానికి ఏమర్థం చెప్తారంటే చీకటి గదిలోకి సూర్యరశ్మి ఒక రేఖలాగా వచ్చినప్పుడు ఆ సూర్యరశ్మిలో భూమి కణములు కనపడుతూ ఉంటాయి అటువంటి ఒక కణం చూసుకుని దాన్ని ఆరు ముక్కలు చేస్తే ఒక చిన్న ముక్కకి అడుగు పేరు అని చెప్పారు అలా ఏదో వర్ణించారు డాల్టన్ సెడాన్ తిని పోటీ వాళ్ళు ఏదో చెప్పారు నైయాయికులు అన్నారు నైయాయికులు వైశేషికులు కణము అనాదిలోనే ఆయన మహర్షి చెప్పారు గొప్ప విషయాలు చెప్పారు దాంట్లో సందేహం ఆత్మ అల్వాంతం ఈ ఆత్మ దీన్ని ప్రధానంగా ఈ ఆత్మ పరిమాణము అని చెప్పి ఎవరో తెలుసిన ఆధునిక కాలంలో రామానుజ సిద్ధాంతం వల్ల అలా చెప్తారు అయితే అది వాళ్ళ ఒరిజినల్ ఏమి కాదు బోధాయుడు మొదలైనటువంటి మహర్షులు ఆత్మ యొక్క అనుభవం అనుపరిమాణాన్ని స్వీకరించారు వాళ్ళు ద్వైతులు వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చాయి ఇప్పుడు ఈ అణు అంత ఆత్మ ఉంటుంది కదా అది దేహంలో ఎక్కడ ఉన్నట్టుంది ఉపశమంత ఆత్మ ఉంది అంటే నలుగు సంత ఆత్మ అది ఎక్కడ ఉన్నట్టు అంటే హృదయంలో ఉంది మరి హృదయంలో ఉంటే కాలు దెబ్బ తగిలితే మీకు తెలియకూడదు కదా ఆత్మ అంటే తెలియాలి తెలుసుకునేది ఆత్మ తెలియకపోతే ఆత్మ ఎలా ఉంటుంది కాళ్ళు దెబ్బతగిస్తే మరి హృదయంలో మీరు కూర్చుని ఉంటే కాళ్ళు దెబ్బతగిస్తే తెలియాలి కదా మరి అంటే అదేమి సమస్య కాదండి ఎదిలో మూల దీపం పెట్టిన గజంతా కూడా ప్రకాశం వస్తుందని హృదయంలో ఉన్నప్పటికీ ఆత్మ మొత్తం దేహాన్ని తెలుసుకుంటూ ఉంటుంది అని ఈ ఫిలాసఫర్స్ దేనికి దానికి చెప్పుకుంటారు అదేమి పెద్ద సమస్య కాదు అని చెప్పారు అది రెండు సిద్ధాంతాలు మూడవ సిద్ధాంతము ఆత్మ విభువు అంటే సర్వ మహాపరిమాణము కలదు అదే ఇది నైయాయికులు వైశేషులు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళు పెద్ద శాస్త్రజ్ఞులు నైయాయికులు వైశేషులు వాళ్ళకి శాస్త్రం తప్పు అది వేరే సంగతి కానీ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు దీన్ని చదువుకుంటారు కూడా ఆధునిక కాలంలో కూడా ఆ దర్శన తక్కలని ముక్తాలని ఇవన్నీ చదువుతూ ఉంటారు చదువుతారు నన్ను ఎవరో పడకుండా నేను చెప్పినా వాళ్ళు ఎందుకంటే నేను ఆత్మవిచారం చెప్పమంటే చెప్తాను తప్ప ఈ తర్కపాఠం నేను చెప్పాను ప్రతి అక్షరం ప్రతి వాక్యం చెప్పి దాన్ని ఖండిస్తూ ఉండాలి అవగాహన మా వల్ల కాదు సో కాబట్టి చదువుకునే వాళ్ళు చూస్తారు చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ సిద్ధాంతంలో ఆత్మ వీక్కు అంటే మహాపరిమాణము కాదు అంటే అనుపరిమాణము మహాపరిమాణము మధ్యమ పరిమాణం అయితే అప్పుడు వాళ్ళని అడిగారు ఎలా మరి ఆత్మలు ఒకటా అనేకమా అనేకం అంటే ఏంటి నా ఆత్మ అంతటా వ్యాపించుకుంటుంది మీ ఆత్మ కూడా అంతటా వ్యాపించుకుంటుంది అందరి ఆత్మలు అంతటా వ్యాపించి మరైతే ఈ ఆత్మలకి పొల్యూషన్ రాదంటే రాదని ఇప్పుడు ఒక చోట సుఖము కలదు ఆ సుఖము కలదు చోట నా ఆత్మ ఉంది మీ ఆత్మ ఉంది కానీ ఆ సుఖం మీకే వస్తుంది నాకు రావట్లేదు దీనికేమిటి అంటే ఏదో ప్రారంభ కర్మాన్ని బట్టే వస్తుంది దానికి ఏదో చెప్పారు ఈ రకంగా ఆత్మలో అనేకము విభువు అనగా వ్యాపకములు అనగా పెద్ద పరిమాణము కలది అది మూడవ సిద్ధాంతం శంకరులు ఏమన్నారంటే దీని మీద దీని ఒక అధికరణం ఉంది సంస్కృతంలో ఒక అధికరణం పెద్ద అధికారం అక్కడ శంకరులు ఏమన్నారంటే చూడగా మీకు ఆత్మ తెలుసుకునే సందర్భంలో దేశబుద్ధి బుద్ధి పదార్థ బుద్ధి ఈ మూడు బుద్ధులను మీరు అధిగమిస్తేనే మీరు ఆత్మను తెలియగలుగుతారు ఈ మూడు బుద్ధులను మీరు అధిగమించలేకపోతే మీరు ఆత్మను తెలియలేదు అనుకుంటారు దేశబుద్ధి పట్టుకునే ఆత్మని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఎవరో తెలిసిన జైనులు వాళ్ళకి దేశ ప్రధానం జైనులలో మోక్షం ఎలా ఉంటుందో తెలిసిన అక్కడ పైన ఓ సోర్సు దానికి సిద్ధశిల అంటే సిద్ధ పురుషుడు ఉంటే బండరాయి శిల అంటే బండరాయి అది చదువుగా ఉంటుంది జైన దేవాలయాలు ఎలా ఉంటాయి మార్పులతో వాడుకుంటే కంటారు అక్కడ అలాగే మార్పులతో కట్టి చదువుగా ఉంటుంది చదువుగా ఉంటుంది మరి ఆ రాజు మీద ఉంటారు ఎవరు మోక్షం పొందిన వాళ్ళు ఆ రాజు మీద ఉంటారు మరి వాళ్ళకి వస్తే పడిపోదా అంటే వారికి రాదు ఎందుకంటే చాలా పెద్దది దాని రేడియస్ ఉండగా ఉంటుంది రేడియస్ ఎంత తెలిసిన ముప్పై రెండు లక్షల కోట్ల యోజనాలు జైలు నుంచి పౌరాణికులకి వాళ్ళ అన్నదమ్ములు చేతనే జైనుల దేవాలయాలు పౌరాణికుల దేవాలయాలు జైనుల సాహిత్యము పౌరాణికుల సాహిత్యము జైనుల లెక్కలు పౌరాణికుల లెక్కలు సమాంతరంగా పోతూ ఉంటాయి అన్ని అంశాలతోనూ వాళ్ళు ఒకరు ఒకరు అంగీకరించడం పోయినా చాలా అంశాల్లో సిమిలంగా ఉంటాయి పౌరాణికుల లోకాలు ఉన్నటువంటి ఈ సాధ్యంలోనూ అది భూలోకం ఇదేమో వీళ్ళ లోకాలను మరి దేవుల సిచ్యువేషన్లకి పోలి ఉంటాయి భాష మారుతుంది కాబట్టి మోక్షం అంటే ఏమిటి పౌరాణికులు అడిగిన మోక్షం అంటే ఏమిటి ఈ దేశాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి పోవడమే మోక్షం అని చెప్తారు అదే వీడి బతుకు ఇక్కడ వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమెరికాలో మారిస్తే మోక్షం వస్తుందా వీడి ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ మహానందంలో ఉన్నారే లేదుగా అలాగే వీళ్ళు తీసుకెళ్లి వైకుంఠంలో పడేసారనుకోండి ఎలాగో చిన్న ఎలాగో నా అభిమానంలో ఉంటుంది వైకుంఠంలో పడేస్తే అక్కడ కూడా మీరు మళ్ళీ అభోదేహాలే ఉంటాడు తప్ప వీటికి ఏ ఆనందం అక్కడి నుంచి వచ్చేస్తుంది కానీ వాళ్ళ సిద్ధాంతంలో దేశ ప్రధానమైన ఆత్మ భూలోకం అనే దేశంలో ఉన్న ఆత్మ సంసారి వైకుంఠలోకాన్ని చేరుకున్న ఆత్మ విమోక్షం దేశ ప్రధానంగా వాళ్ళ ఆత్మని వ్యాఖ్యానం చేశారు ఆయన ఏమన్నారంటే శబ్దం దేశ ప్రధానంగా వ్యాఖ్యానం చేసుకున్నంతసేపు మీరు ఆత్మస్వరూపం తెలియదు శంకరుడు ఐన్స్టైన్ వంటి వాడు ఈ పౌరాణికులు వీళ్ళందరూ నూటన్ లాంటి వాళ్ళు శంకరుడు ఐన్స్టైన్ తర్వాత కాల ప్రధానమైన ఆత్మను కొంతమంది స్వీకరించినారు బౌద్ధులు కాల ప్రధాన ఆత్మను స్వీకరించారు బౌద్ధులు అంటారంటే ఆత్మ అంటే విజ్ఞానము అది క్షణికము క్షణికం అంటే కాలమేమిగా తర్వాత ఈ ఆత్మ దిద్దుకుని పుట్టుతుంది మళ్ళీ పునర్జన్మను స్వీకరించారు పునర్జన్మ అన్నాడంటే వాడు కాలప్రధానమైన ఆత్మను స్వీకరించినట్టే కాదు నిజమే బౌద్ధులు హిందువులో ఉండే పౌరాణికులు ఆ విషయంలో సమానంగా ఆలోచిస్తారు పౌరాణికులు పూర్వజన్మ ఉత్తరజన్మ జన్మల యొక్క బాహుల్యాన్ని చూస్తారు తర్వాత ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ చెప్తూ ఉంటారు బౌద్ధులు కూడా అంటే ఎప్పుడైతే మీరు జన్మలు పరంపర అన్నారో కాల ప్రధానమైనటువంటి కాలంలో వచ్చేవన్నీ ఆ విధంగా వాళ్ళ ఆత్మని పరిశీలిస్తారు ఇంకా వస్తు ప్రధానమైన ఆత్మ ఒకటి అది పౌరాణికమే అది ఎలాగంటే సో హిరణ్యుడు కూడా ఆత్మ వేరు వేరు ఈ ఆత్మ వేరు వాడి ఆత్మ వేరు ఈ ఆత్మలన్నీ వేరు వేరు పదార్థములు సాంఖ్యులు ఈ విధంగా ఈ ద్వైతులందరూ కూడా దేశకాల వస్తు పరిచ్ఛేదములను బుద్ధి ఎందుకు పెట్టుకుంటుంది తత్వం అంటే వాటికి లోపలియే ఉంటుంది అనే విధంగా నిశ్చయించుకుని వాళ్ళు ఆత్మని వ్యాఖ్యానించబట్టి ఇన్ని తప్పుడు సిద్ధాంతములు వస్తున్నాయి ఆత్మయందు దేశ సంబంధము కానీ కాల సంబంధము కానీ పదార్థ సంబంధము కానీ ఉండదు అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని నేను అనేది ఒక దేశము కాదు సకల దేశములను తెలుసుకునే చైతన్యం ఒక కాలము కాదు సకల కాలములను ప్రకాశింపజేస్తూ కాలంలో అతీతమైన చైతన్యం అది ఒక వస్తువు కాదు సకల వస్తు భేదము తెలుసుకుంటూ తాను ఒక వస్తువు కానిది ఒక కాదు అని ఆ విధంగా ఆత్మని తెలుసుకోవాల్సి కాబట్టి మీ కన్వెన్షనల్ థింకింగ్ ఏదైతే ఉన్నదో కన్వెన్షనల్ థింకింగ్ కన్వెన్షనల్ థింకింగ్ అంటే మీరు దేశ భావనకు కట్టుబడి ఆలోచిస్తారు అప్పుడు చిన్నదా మధ్యమ పరిమాణమా పెద్ద పరిమాణమా కాలభావనకి కట్టుబడి ఇక్కడ ఈ ఈలో పూర్వజన్మయ ఈ జన్మయ తరువాతి జన్మయ అని ఈ విధంగా దేశభావనతో కాలభావనతో పదార్థ భావనతో ఆత్మ ఎంత ఉంటుంది అంత అంటూ ఈ విధంగా ఆలోచిస్తున్నాం సేపు ఆత్మస్వరూపం అని సిద్ధాంతం మళ్ళీ ఉన్నాం మహాన్ మధ్యమం తత్ర అది వాదిన బహుధా వివదంతే శృతియుక్తి సమాశ్రయాద్ అను నను సంతా మహాన్ బాల పెద్దది మధ్యమోవా లేదా మధ్యమ పరిమాణము గలది ఇచ్చేవం అని ఈ ప్రకారముగా తత్రాపి ఆ ఆత్మ కూడా వాదిన వాదులు అనేక ప్రకారముగా భక్తి నిశ్చయముగా శృతి భక్తి సమాశ్రయ శృతి వాక్యములను యుక్తులను పట్టుకోవటం వలన ఏమదంటే బాధపడుతున్నారు ఈ వాదులు ఉన్నారే ఒకటి చెప్పిన దానికి ఇంకొకటి చెప్పిన దానికి పోతాం ఈ టీవీ న్యూస్ లో న్యూస్ చెప్పండి అంటే వాడేమో డయానల్ అని ఉంటుంది కొన్ని పేదంలో ఇద్దరు ముగ్గురు పెట్టి వాళ్ళని మాట్లాడమన్నారు జ్ఞాన మందు కొన్ని పెడతారు వాడే ఊరంతా ఇరవై ఇంట్లో మాట్లాడుతూ ఉంటాడు అన్ని వాడే చెప్పేస్తారు అసలు వేరే ఎవరిని చెప్పని వాళ్ళు ఒక్కడు జరపడతాడు వారికి వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఒకేసారి అడ్జస్ట్ అవుతారు దీన్ని కాపుల కూడా అది సాధన ఎందుకంటే మీరు పొద్దున్నే కాపుల్ని చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి అరవడే ఉండదు అన్ని ఏకకాలంలో మొత్తానికి ఒకదానికి పొందన లేని విధంగా అదుపులో ఉంటాయి ఈ కాపుల గోడవలే ఉంటాయి ఈ వాదులు కూడా అలాగే ఉంటారు వివాదమే తెల్లాడుకోవడమే తర్వాత కోటేషన్స్ ఉంటాయి శృతుల వాక్యాలను కోట్ చేస్తూ ఉంటాయి అణువులను ఒకటి కోట్ చేస్తారు అణువహీయాన్ అని కోట్ చేసేస్తారు కాదు పెద్దది మహాన్నని మహతం హీయాన్ని వీలు కోట్ ఇప్పుడు వీలు అనేది మంత్రాలు కోట్ చేసేది వాడు ఉంటారు వీళ్ళు ఎవరి కాదన్నారు ఇంకా యుక్తులు అదే అది అలాగే దేహం చిక్కినప్పుడు చిక్కి పెరిగినప్పుడు పెరుగుతుంది ఎలా పెరుగుతుందా అంటే పెరుగుతుంది సంకోచం వ్యాకోచము లేవా ఏమి మినప మొక్క చిన్నదే ఉంది పెద్దదే ఉంది అలాగే ఆత్మ కూడా పుణ్య పాపాలను బట్టి చిన్నదే ఉంటుంది పెద్దదే అని ఎదురు దృష్టి చెప్తారు చెప్పి ఎవరి సిద్ధాంతం వాళ్ళది ఈ విధంగా ఆత్మస్వరూపం విషయంలో వీళ్ళందరూ కూడా కొట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే అర్థంలో వెళ్తుందని వీళ్ళెవరూ కూడా తెలుసుకున్న వాళ్ళు కావాలి మైకు అంతంత మాత్రంగా ఉంది ఒత్తిడి తెలుసుకోండి తర్వాత అవ్వచ్చు మహాన్మధ్యమోవాదిన శృతివృత్తి సమాశ్రుతా తర్వాతి శ్లోకము పాపం ముందు శాస్త్రి గారు చక్కగా దాన్ని సంగ్రహం చేశారు సన్నిభవన తర్వాత విశేషేతు బహుధా కలహయ్యు అచిద్రూపో సచిద్రూప